హరినీదాసుల భాగ్యమిది ఎంతని చెప్పేము విరివైన నీ శుద్ధులు వింటిమయ్యా నెమ్మదిని నీవనేటి నిధానము గన్నవారు హిమ్ముల సంపన్నులై సుఖింతురయ్యా కమ్మటి నీ భక్తియనే కామధేనువున్నవారు ఉమ్మడి నచ్చికములే కుందురయ్యా చేరి నీపై చింతయనే చింతామణి కలవారు కోరినట్టల్లా బతుగుదురయ్యా సారపుని కృపా పారిజాతమబ్బినవారు బోరన సంతోషాల వదలుదురయ్యా హత్తిని నామమనే అమృతము గలవారు నిత్యమైన పదవుల నిలుతురయ్యా ఇత్తల శ్రీ వెంకటేశ ఇన్నిటా నన్నేలితివి సత్తుగా నివారు నాకు జనవిత్తురయ్యా